ఇడుగన సకలోపాయములుడిగిన ఈశ్వరుడే రక్షకుడు తటుకున స్వతంత్రముడిగిన ఆత్మకు తగు నిశ్చింతమే పరసుఖము ఆకటి కడుగని శిశువుకు తల్లి అడిచి పాలు త్రాగించిన రీతి ఈ కడ కోరికలుడిగిన యోగికి ఈశ్వరుడే రక్షకుడు చేకుని బుద్ధిరిగిన బిడ్డలపై చింతింపరు తుల్లిటివలె తల్లులు ఈ కొలదులనే స్వయత్నదేహులకు ఈశ్వరుడును వాత్సల్యము వదలు తతిన్ కరిరాజుగాచిన ఎట్లు ద్రౌపది మానముగాచిన ఎట్లు హితమతి స్వతంత్రముడిగిన యోగికి ఈశ్వరుడే రక్షకుడు అతనుడు భస్మంబైన నాడు అజుని శిరంబటు త్రుంచిన నాడు చతురుడు తానడ్డమురాడాయను స్వతంత్రముడుగని జీవులుగాన దిక్కని అనిశము చిత్తములోన చింతించేటి శరణాగత జనులకు ఇక్కడ నక్కడ శ్రీ వెంకటగిరి ఈశ్వరుడే రక్షకుడు అక్కరతో పుట్టుగులే భోగ్యంబు అహంకారము విడువరుగాన మక్కువతో తన అంతర్యామిని మరచిన స్వామి ద్రోహులకెల్లా